అమ్మా అమ్మా వెళ్ళొస్తా హైదరాబాదుకు పొయ్యొస్తా శాసనసభను చూసొస్తా చార్మినారు ఎక్కేస్తా Salar Jung museum public garden high court అన్నీ అన్నీ చూసొస్తా మళ్ళీ ఇంటికి వచ్చేస్తా